ఒక పాట ఉంటుంది అదే తుమ్ నిజామో ఏ దునియా నువ్వు దొరికినట్లయితే ఈ జగత్తుని విడిచిపెట్టేస్తావు అంటే ప్రియుడు ప్రియురాలతో అనుకున్నాడు ఇక్కడ ప్రియుడు ఎవరు సాధుడు వాడికి ప్రియమైనది ఏది ఈశ్వరుడు అగరు తుమ్ము నిలిజావో మిలిజావో మిలిజాయి నిలిజావో అగర తుమ్ము నిలిజావో मिल जाओ अगर तुम मिल जाओ तब दुनिया छोड़ दोगे अगर तुम मिल जाओ తర్వాత ఇంకా అంటాడు अगर तुम मिल जाओ दुनिया के रिश्ते तोड़ देंगे ఏదో ఎక్కడో వెళ్ళాలి లేదు నా బుద్ధిలో కూర్చుంది ఈ ప్రపంచంలో నాకున్న సంబంధాన్ని అంతా కూడా బ్రేక్ చేసేస్తాను నువ్వు దొరికినట్లయితే అంతే చేయాల్సింది ఆ విధంగా ఆత్మనిష్ఠుడై ఉంటుంది చేయాల్సిందేం లేదు నేను ఇంగ్లాండ్లో ఎనీథింగ్ అదర్ దాన్ దాట్ మీకు నేను తేలికి ఉపాయం చెప్పాను ఎందుకంటే మీరు అందరూ పెద్దలు రిటైర్ అయి కూర్చున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఏమో హనుమంతుడి ప్రొసెషన్లో జాయిన్ అవ్వాలంటే మోకాళ్ళ మీద ఏం జాయిన్ అవుతారు ఇవన్నీ కాబట్టి అలాంటిది ఏం పెట్టట్లేదు లేదా వసంత మండపంలో కార్తీ కార్యక్రమాలు రండి అంటే పదివేలు పెట్టి టికెట్ కొనాలి తిరుపతి బస్సు ఎక్కి తిరుపతి వెళ్ళాలి బస్సు ఎక్కి తిరుపతి వెళ్ళాలి ఇప్పుడు ఈ అన్నం మేము వద్దండి మీరు ఇంటర్వ్యూ ఉండండి మీరు బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగి ప్రాపంచిక విషయములన్నింటినీ విస్మరించి అనాత్మను విస్మరించి మీ స్వరూపంలో మీరు నిలిచి ఉండండి ఎంతో కొంతసేపు అయిపోయింది గొప్ప స్పిరిచువల్ ప్రాక్టీస్ సెలవు కూడా నెక్స్ట్ ఇయర్ హనుమత్ జయంతికి సెలవు ఉంటారు బికాస్ గుడ్ నోట్ వాట్ తస్మాత్ అనిత్య సంసర్గేణ మలినత్వం తద్విశుద్ధిశ్చ విజ్ఞానస్య కాబట్టి అనిత్యమైన దానితో సంసర్గము కలిగి దానివల్ల విజ్ఞానానికి మాలిన్యం వచ్చిందని అనిత్యము అనాత్మ దుఃఖము ఇక్కడ కేవలం అనిత్యమే చెప్పారు దానివల్ల మాలిన్యం వచ్చిందని ఆ మాలిన్యాన్ని అష్టవిధ చారిత్రము ఇచ్చాదుల చేతను తొలగించి విశుద్ధిని సంపాదించాలని ఇది ఈ కల్పన ఇదంతా కూడా కల్పన ఎవరికి తోచింది ఎవరు కల్పిస్తూ ఉంటారు కల్పించి మనందరూ పాటిస్తాం శివుడికి అభిషేకం చేసుకోమన్నారు శివుడికి అభిషేకం చేసుకోమన్నారు కానీ డెబ్బై ఆరు అడుగులు శివుని పెట్టి దానికి నిచ్చెన ఎక్కి అభిషేకం చేయమని చెప్పారు అలా ఏం చెప్పలేదు శివుడికి అభిషేకం చేయమన్నారు తప్ప డెబ్బై ఆరు అడుగులు నూట ఎనిమిది అడుగులు పెట్టి రుద్రాక్షలతో తయారు చేసి దాని మీద నిచ్చెన ఎక్కి అక్కడి నుంచి బిందులతో పాలు పోసి శివుడు అభిషేకం చేయమని చెప్పారు ఎక్కడన్నా ఎక్కడ చెప్పలేదు అలాగే పైపులో పెట్టి అభిషేకాలు చేయటం లేదండి పద్ధతిగా లేదండి ట్యాంకర్స్ తోటి పూర్వం కాదు హోలీ అని చెప్పి ఒక ట్యాంకర్ నిండా కల్పించేవాడు హోలీ వాటర్ రంగు నీళ్ళు ట్యాంకర్ నిండా దానికి ఒక పైప్ పెట్టి ఆ పైప్ మోటార్ పెట్టి ఈ ఇది పట్టుకొచ్చి ఏది ఈ ఫైరింగ్ వాళ్ళు వస్తారు చూడండి అది పట్టుకుని అలాంటి నాజిల్ ఒకటి కొట్టుకుని ఆ మోటార్ ఆన్ చేసి దాంట్లో అందరినీ కొట్టడం అంటే పదివేల మందితో ఒకే సమయంలో హోలీ ఆడతాడనమాట పిచ్చి ఇప్పుడు వెళ్ళా ఈ జైల్లో కూర్చున్నాడు చూడండి దురదృష్టం అంటే అలాగే ఆయన జైల్లో పడేసి నీ వాటికి జైల్లో ఏదో ఇవ్వాలి అలాగే జైల్లో అక్కడ పెట్టేసేయటం ఏం బాగుండదు చాలా తక్కువగా ఉంది అది మాత్రం చాలా తక్కువ ఏడు వందల యాభై కోట్లు పన్నెండు కట్టాలండి అంత పెనాల్టీ కట్టాలంటే ఎంత వస్తుంది ఏమో ఇలాంటివన్నీ నాకు ఇంకా ఈ వార్త నాకు దాకా రాలేదు ఇలాంటి వేషాలు వేయకూడదు అంతెత్తు యాభై అడుగులు శివలింగం పెట్టి దాని మీదేమో అభిషేకం ఇలాంటి వేషాలన్నీ వేస్తే ఎవరికిస్తుందంటే కాదండి సమాజానికి ఒక జోష్ ఒక ఉత్సాహాన్ని కలిగిస్తున్నారో ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కానీ నేను దీని మీద బాగా ఆలోచించాను ఈ విధమైన సమాజానికి ఒక ఉత్సాహాన్ని కల్పించటం సమాజంలో ఉండే జనులందరినీ ఒక చోట చేర్చటం వాళ్ళలో ఒక కలెక్టివ్ ఐడెంటిటీని నిర్మాణం చేయడం that is a good point that probably it is that there an argument ఇన్స్ అయితే ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏమిటంటే గోల్ మంచిదైనా కూడా మీరు అవలంబించే మీన్స్ సరైనది కాకపోతే మీరు పరాభవము చెందుట తప్పనిసరి అని ఇంకొక ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్స్ ని పరిశీలించి అట్లా ఉండే గుణదోషాలని పట్టుకోవడం చాలా కష్టం చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది it is not black and white చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రాపంచిక విషయములను విస్మరించి అనాత్మను విస్మరించి అది ఇప్పుడు దాని గుణదోషాలు తేల్చి మనం జడ్జిమెంట్ ఇవ్వాలంటే కష్టం కానీ విస్మరించడంలో కష్టమే ఉంది దాన్ని విస్మరించి మీరు ఆత్మనిష్ఠులై ఉండు దాని పేరే ధ్యానము అని అంటారు ఇయం కల్పన అంధ పరంపరైవ ప్రమాణశూన్యా జవగమ్యతే ఏదైనా ఒక థీసిస్ ఒక ప్రపోజిషన్ ఉందనుకోండి దానికి ఏదైనా ప్రమాణము ఉన్నట ప్రమాణము లేదు మరి ఎందుకు చేసుకున్నారు అది మా మా తండ్రి గారు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం మరి ఆయన ఎందుకు చేశారు వాళ్ళ తండ్రి గారు ఆయన ఎందుకు చేశారు వాళ్ళ తండ్రి గారు ప్రమాణము లేకుండా ఒక పరంపరగా చేసుకుంటూ వస్తున్నాము అన్నట్లయితే ఆ పరంపర పేరే అనంత పరంపర అలా చేయకూడదు కాబట్టి ఈ విజ్ఞానవాదం అనేది దీనికి ప్రమాణమేమీ లేదు బుద్ధుడు దీన్ని స్టార్ట్ చేసిన వాడు కాదు ఇది ఎవడో మొదలు పెట్టాడు ఇది వస్తుంది ఇది అంగీకారము కాదు ఇంకా విజ్ఞానస్ నిర్మాణం పురుషార్థం కల్పయంతి ఇప్పుడు ఆ విజ్ఞానమే జీవుడు వాడికేమో మోక్షము విజ్ఞానం క్షణికం క్షణికమైన విజ్ఞానం కంటే భిన్నంగా మరేది లేదు అది కూడా క్షణికము ఇప్పుడు కూడా మీకు రహస్యం తెలుసునో తెలియదు ఇంతకుముందు చెప్పాను నేను దేశమునకు ప్రాముఖ్యం ఇచ్చిన మతం జైన మతం దేశ ప్రధానంగా ఉంటుంది దేశము అంటే ఎలాగంటే నిజానికి మన పురాణాలకి జైన మతానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఇదైతే జైన దేవాలయాలు ఉంటాయి మన పురాణ దేశ దేవాలయాలు ఉన్నట్టుగా జైనుల్లో వ్రతాలు ఉంటాయి మనకున్నట్టే చాలా దగ్గరగా ఉంటుంది జైన సిద్ధాంతం ఎలా ఉంటుందంటే భూ భూమి గుండ్రంగా ఏముండదు ఫ్లాట్ ఏమంటారు జియాగ్రఫీ అలా ఉంది ఇది ఇక్కడ ఉంటారు అందరూ కూడా పైన సిద్ధశిల ఇంతకుముందు చెప్పాను నేను పైన సిద్ధశిల అని ఒకటి దేవుడు ఉండడు తీర్థంకరులే ఉంటారు అంటే మహావీరుడు వృషభదేవుడు ఈ రకంగా ముప్పై రెండు తీర్థంకరులు ఉన్నారు ఇక్కడ వరకు ఇంకా ఎవరైనా వెళ్ళి దాంట్లో జాయిన్ అవ్వచ్చు తపస్సు చేసి పుణ్యాన్ని సంపాదిస్తే ఆ తీర్థంకరుల లెవెల్కి వెళ్తారు ఆ తీర్థంకరులు అందరూ కూడా ఒక శిల మీద కూర్చుని ఉంటారు ఒక శిల అంటే బండరాయి అక్కడ ఈ సిద్ధ పురుషులందరూ కూర్చుంటారు కాబట్టి దానికి సిద్ధశిల అని పేరు ఆ సిద్ధశిల ఈ భూగోళం కంటే ఎంత వెర్టికల్ మోడల్ భూగోళం కంటే పదిహేను లక్షల కోట్ల యోజనముల దూరంలో ఉంటుంది మరి ఆ సిద్ధశిల ఎడ్జుకొస్తూ జాలి పడిపోతారేమో అంటే ఏం పర్వాలేదు ఎందుకంటే ఆ సిద్ధశిల అది ముప్పై ఆరు లక్షల కోట్ల పొడవు ఇరవై ఎనిమిది లక్షల కోట్ల వెడల్పు పదకొండు లక్షల కోట్ల విడివి అంటే లోటు కలిగి ఉంది కాబట్టి పడిపోతారని కలిగి ఈ అధికలు చూస్తే ఇదంతా కూడా ఎవరైనా సైన్స్ చదువుకున్న వాళ్ళకి మెడికేషన్ ఏంటి వాళ్ళు ఏమంటారు ఏం క్యాబ్ హోనా ఏమన్నా కన్విన్సింగ్ గా ఉందండి ఏదో కొలిచి చెప్పినట్టుందా లేకపోతే కల్పించి చెప్పినట్టుందా కల్పించి చెప్పినట్టుందా తెలిసిపోతుంది కదా అది ఎవరో ఒక ఆయన చెప్పాడు అదంటే జంబూ ద్వీపము జంబూ ద్వీపం అని పేరెందుకు వచ్చింది ఈ ద్వీపం యాభై ఆరు లక్షల కోట్ల పొడవు ముప్పై ఎనిమిది లక్షల కోట్ల వెడల్పు ఉంటుంది దీని మీద ఒక జంబూ వృక్షము ఉంటుంది జంబూ చెట్టు ఒక పెద్ద చెట్టు ఆ చెట్టు ఎనభై కోట్ల మైళ్ళ ఎత్తు ఉంటుంది దానికి ఇరవై ఆరు కోట్ల కొమ్మలు ఉంటాయి ఈ కొమ్మ దాని నుంచి పెద్ద పెద్ద పళ్ళు పడతాయి ఒక్కొక్క పండు పది ఏనుగుల పరిమాణం ఉంటుంది ఈ పండు పడినప్పుడు అంత ఎత్తు నుంచి నేల మీద పడేప్పటికీ పండు పగులుతుంది అంటే ఇది ఎక్కడో చూశాడు ఈ చుట్టుపక్కల ఎక్కడో నేరేడు పళ్ళు మామిడి పళ్ళు కింద పడి పడడం చూశాడు అంతే కదా లోకాలు వాళ్ళు పోతారు ఆ పండు పగులుతుంది అలాగా ప్రతిరోజు కూడా నూట డెబ్బై ఆరు కోట్ల పండ్లు పడతాయి అవన్నీ పోగుంటాయి పైగా ఆ రసము ఒక నది ప్రవహిస్తుంది ఆ నది పేరే జంబూ రస అని పేరు ఇది జాగ్రఫీకి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వారికి అప్పచెప్తే వాళ్ళ ఛానల్ వద్దు వారికి వద్దు వాళ్ళ కాదు ఈ జాగ్రఫీ మా వల్ల కాదు మీకు జాగ్రఫీకి దండం అది వాళ్ళు వెళ్ళిపోతారు లేకపోతే ఈ జాగ్రఫీ చదివి వాడి మెంటల్ బ్యాలెన్స్ తెలిసి సైకాట్రిస్ట్ దగ్గరికి ఎవరి దగ్గరికో పోవాల్సి వస్తుంది నేను మాట్లాడు ఒక సిద్ధాంతం ఉంటుంది ఎవరో తెలుసునండి మీకు తెలియనిది మీరు చెప్పవచ్చు ఎలా ఉంది ఎలా ఉంది మీకు తెలిసినది మీరు చెప్పండి మీకు తెలియనిది మీరు చెప్పవచ్చు మీకు తెలుసున్నది మీరు చెప్పండి తెలియనిది మీరు చెప్పండి అంటే రామాయణం చెప్పాలి వాల్మీకి రామాయణం చదివి చెప్పండి అలా అంటే ఊరికే కల్పించేసి చెప్పడము ప్రమాణం లేకుండా చెప్పడము చాలా తప్పది అంధపరంపర ప్రమాణశూన్య ఇది అవగమ్యతే తర్వాత ఎదరికస్య విజ్ఞానస్య నిర్వాణం పురుషార్థం కల్పించింది జ్ఞానం క్షణికం ఉంటుంటే దానికి నిర్వాణం ఓ చోట నుంచి ఓ చోటకి వెళ్ళాను కాబట్టి దేశ ప్రధానమైన మోక్షం వాళ్ళకి మోక్షం అంటే ఏదో చూసినా ఆ దేశంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ దేశంలో వెళ్ళడం వాళ్ళకు కూడా విమానం ఉంటుంది ఎందుకంటే ఇన్ని కోట్ల మైళ్ళు వెళ్ళడానికి విమానం లేకపోతే ఎలా వెళ్తారు అందులో రోడ్డు అదే ఉండదు కదా ఆకాశం కదా కాబట్టి విమానం ఉంటుంది జైనులకు కూడా విమానం ఉంటుంది మనకు వైకుంఠం వెళ్ళడానికి విమానం ఎలా ఉందో జైనులకు కూడా విమానం ఏం చెప్పమంటారు పైగా అనుకోండి మన మా మహర్షులకి విమానం తెలుసుకుంటే ఇప్పుడు ఈ మధ్యనే అనుకుంటున్నారేమో మీరు మహర్షులకి విమానం తెలుసుకుంటాం అంటే అదేలాగా లేదు మన విమానం ఉందా లేదా మేము వైకుంఠానికి తెలుసున్న విమానం కాదు మా దీని నుంచే వాళ్ళు తెలుసుకున్నారు మన పుస్తకాలను పట్టుకెళ్ళిపోయి వాళ్ళ విమానం కాదు ఇలాగైతే తెలుసుకుంటారు చేసినా కరెక్ట్ మన పుస్తకాలు పట్టుకెళ్ళిపోయి విమానం కనిపెట్టారా రైట్ సోదరులు ఒహాయో స్టేట్ లో వాళ్ళు విమానాన్ని వాళ్ళు డిజైన్ చేసి ఎలా పరిగెత్తి మనం గాలిపటాలు ఎగరేసినట్టుగా ఎగరేసే రోజు ఏదో చేశారు అంటే తప్ప మన పుస్తకాలు పట్టుకెళ్ళిపోయి భరద్వాజును మన వైకుంఠమును ఈ వైష్ణవ పుస్తకాలను పట్టుకెళ్ళిపోయి విమానం కనిపెట్టారు పోయి మీరు కనిపెట్టండి కాబట్టి ఏదైనా ఒకటి చూస్తాం కాబట్టి ఇటువంటి సూడో సైన్స్ కూడా సరికాదు కరెక్ట్ గా ఉండాలి సైన్స్ సూడో సైన్స్ ఉండకూడదు నేను ఆ రంగంలో ప్రవేశించాను ప్రవేశించి ఏదో పుస్తకం ఒకటి తయారు చేశాను then I notice lot of pseudo science creeping ఉంటుంది ఓ దండం పెట్టేసి వద్దు మనకు అయిపోయిందంటే సూడో సైన్స్ ప్రవేశిస్తే దాంట్లో ఇంకా మనం ఉండద్దు తర్వాత మనకెందుకు మనకి కావలసింది ఏమిటో తెలుసునండి ప్రాపంచిక విషయములను విస్మరించి అనాత్మలను విస్మరించి అంటే బాడీ గురించి మీరు చెప్పలేకండి చేయకండి దాని దారి మీద పోతూ ఉంటుంది మనస్సు గురించి మీరు బెంగ పెట్టుకోవడం మానేయండి మనస్సులే బెంగ మళ్ళీ ఆ బెంగకి బెంగ ఏమో మనస్సు గురించి కూడా పట్టించుకోవద్దు ఏమో జస్ట్ జీ వస్తారు ఎనివే ఆ విజ్ఞానానికి అంటే విజ్ఞానమే జీవుడు విజ్ఞానం కంటే భిన్నంగా జీవుడు లేడు విజ్ఞాన రూపుడైన జీవులకు నిర్వాణం అనే పురుషార్థాన్ని కల్పిస్తున్నారు ఇక్కడ దేశ ప్రధానమైనది జైన మతం అయితే కాల ప్రధానమైనది బౌద్ధ మతం ఇక్కడ ఎంతసేపటికి కాలం జీవుడు విజ్ఞానమే అది మనం అంటే కదా తెలుసుకునేవాడే కదా జీవుడు అంటే తెలుసుకునేవాడు విజ్ఞాన స్వరూపం కానీ క్షణికము క్షణికము ఇది క్రిటికల్ ఆస్పెక్ట్ కాదు తత్ర అపి ఫలాశ్రయానుపత్తి కాబట్టి ఇప్పుడు పురుషార్థము అనేది ఒక ఫలం మీరు కష్టపడి పని చేస్తే అర్థము డబ్బు సంపాదిస్తారు ఫలము కర్మ చేస్తే పుణ్యం వచ్చి సుఖాన్ని పొందుతారు ఫలము భోగ సాధనాలను పట్టుకుంటే మీకు భోగము కలుగుతుంది ఫలము మో ఆత్మజ్ఞానాన్ని పొందితే మోక్షము కలుగుతుంది ఫలము ఫలము అనేది ఫలమునకు ఆశ్చర్యము లేకుండా పొసగదు పన్ను అన్నారనుకోండి ఇప్పుడు బౌద్ధులు చెప్పే ఫలం ఎలా ఉంటుందంటే చెట్టు ఉండదు పండు ఉంటుంది చెట్టు లేకుండా పండు ఉంటుందా అసలు ఉండదు ఇప్పుడు ధర్మార్థకామములు ఎవరికి జీవుడికి కానీ జీవుడు ఉండడు ధర్మార్థకామములు ఉంటాయి అదేలాగా మోక్షము ఎవరికి జీవుడికి కానీ జీవుడు అనేవాడి యొక్క జీవుడు అనేవాడు ఏం మిగులు ఉండడు అంత క్షణికమే నాశనమే శూన్యమే కానీ ఫలము మోక్షమనే ఫలము కాబట్టి ఫలములకు ఆశ్రయము లేకుండా ఫలము ఉండుట అనే దోషము వాళ్ళ యొక్క నిర్మాణంలో ఉన్నది అది వివరిస్తారు కంటక విద్ధి కంటక వేధజనిత దుఃఖ నివృత్తి ఫలం ఈ బికాస్ హీ అంటే ఇప్పుడు బికాస్ ఎందుకంటే ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుంది ఒకడు ముళ్ళు గుచ్చుకుంటే వాడికి ఏదో డాక్టర్ దగ్గరకో ఎక్కడికో వెళ్ళి ఏదో ఒక ఎఫర్ట్ చేస్తారు దానికి ఫలం ఏమిటి ముళ్ళు గుచ్చుకునటం వల్ల కలిగినటువంటి దుఃఖం ఏదైతే కలదో అది తొలగుట దానికి ఫలము నటు కంటక విద్ధమరణే తద్దుఃఖ నివృత్తి ఫలస్య ఆశ్రయ ఉపపద్యతే ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకో డాక్టర్ వీడికి ఒక పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చేసి ఈ ముందు గుచ్చుకున్న దుఃఖంతో మరణించేవాడు మరణి దుఃఖంతో బాగుపడేవాడు మరణించి ఇట్లా చేసేదనుకోండి అది పొటాషియం సైనైడ్ ఏదో ఇంజక్షన్ ఇచ్చేసేదనుకోండి వాడు వెంటనే చచ్చిపోతాడు చచ్చిపోయిన వెంటనే గో ముందు దూచుకున్న దుఃఖము తొలగిపోయింది అని చెప్పవచ్చా సో కంటకవిద్ధ మరణే తద్దుఃఖ నివృత్తి ఫలస్య ఆశ్రయ నా ఉపపద్యే ముళ్ళు గుచ్చుకున్నవాడు మరణిస్తే వాడి దుఃఖము నివృత్తి అనే ఫలము లభించినది అని చెప్పడానికి వీల్లేదు ఎందుకు వీల్లేదు దుఃఖము నశించింది కదా దుఃఖము పోయింది కదా ఫలం లభించింది కదా దాని ఫలం ఎందుకు చెప్పడానికి వీల్లేదు ఎందుకు వీల్లేదంటే ఆ ఫలమును పొందవలసిన వాడు లేడు కనుక ఇప్పుడు మైకేల్ జాక్సన్ అని పెద్ద పాప్ సింగర్ ఉంది పాప్ సింగర్ అంటే మామూలు పాప్ కాదు కింగ్ ఆఫ్ పాప్ అతనికి పేరు కింగ్ అతను స్టేజ్ మీదకి వచ్చేటంటే మిగతా పాప్ సింగర్ అందరూ కూడా చేతిలో ఉంచుకుని కింద వెళ్ళపడాల్సి like lion in the forest forest లో లయన్ వెళ్ళాలో top he's a king king అంటే కింగ్ అట nobody to be king అయితే మైకేల్ జాక్సన్ అంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ అసలు పుట్టడు పుట్టబోడు అదే అతనికి ఆ డబ్బు అధికంగా ఉండడం చేత మనస్సు విషయం వచ్చి నిద్ర పట్టేది కాదు నిద్ర పట్టకపోతే మొన్న ఏం డ్యాన్స్ చేస్తాను ఇప్పుడు పాట పాడి డ్యాన్స్ చేయలేదు బట్ అతని దుఃఖం నాకు అర్థమవుతుంది ఎందుకంటే సపోజ్ నాకు రాత్రి నిద్ర పట్టలేదు అనుకోండి నేను మొన్న పాఠం ఏం చెప్తాను పాఠం ఏం చెప్పగలుగుతాను చెప్పలేదు పాఠం నూటంలో మాట జెట్ లాగ్ లో నాకు ఉన్న సమస్య ఏంటంటే నాకు ఒకాబులరీ ఉండదు తెలుగు ఉండదు ఇంగ్లీష్ ఉండదు పుస్తకం ఉంటుంది చూస్తూ ఉంటాను చెప్తా ఉంటే మాట ఊడిపడదు తోచదు మాట నేను ఒకసారి కాస్మెటిక్ అన్నా నాకు ఇప్పటికీ గుర్తు కెనడాలో పాఠం చెప్తూ కాస్మెటిక్ అన్నా పాఠం చెప్పడంలో వచ్చి స్వామి మీరు కాస్మెటిక్ అన్నాడు కాస్మిక్ అన్నాడు మీ అభిప్రాయం అని అడిగారు అవునా కాస్మిక్ అనాల్సిన చోట కాస్మెటిక్ అన్నా కాస్మెటిక్ అంటే ముఖాలు రాసుకుని క్రీమ్ ఇది కాస్మిక్ అంటే విశ్వ కాస్మిక్ పర్సన్ అంటే హిరణ్య గర్భుడు అంటే కాస్మిక్ అనాల్సిన చోట కాస్మెటిక్ అని మాట వచ్చింది అంటే బుద్ధి పూర్తిగా పనిచేయటం మానేసింది అనమాట ఈ జట్లాగే అలాగే అతనికి కూడా నాకు నిద్ర పట్టదు నిద్ర పట్టకపోతే మొన్నటి డ్యాన్స్ ఏం చేస్తాడు అతను పాట రాయాలి డ్యాన్స్ చేయాలి కోరియోగ్రఫీ అన్ని అతనే చేస్తాడు వీళ్ళు ఏమంటే సత్యజిత్ నేను అడిగాడు మీరు సినిమా తీయాలని చేసిన తర్వాత ఏ ఏ పనులు మీరు చేస్తారు ఏ ఏ పనులు మీ వాళ్ళు చేస్తారని అడిగారు అయితే అనుభవం నేనే చేస్తాను మిగతా వాళ్ళు ఉంటారు కానీ మిగతా వాళ్ళు కానీ అన్ని పనులు నేనే చేస్తాను ఇప్పుడు స్వామీజీ మీరు పుస్తకం రాశారు కదా దాంట్లో ఏ పనులు మీరు చేస్తారు ఏ పనులు మిగతా వాళ్ళు చేస్తారంటే మిగతా వాళ్ళు చేసి చేస్తారు కానీ అన్ని పనులు సో సంథింగ్ లైక్ దాట్ అతను ఒక ఆల్బమ్ ఒక పాప్ మ్యూజిక్ ఆల్బమ్ వచ్చిందంటే ఎవరి చేయాలి ఎవరి అతను ఒక డాక్టర్ని పెట్టుకున్నాడు ఇరవై నాలుగు గంటలు ఉంటాడు డాక్టర్ నాకు నిద్ర పట్టట్లేదు మందు ఇవ్వమంటాడు ఏ ట్యాబ్లెట్లు పనికిరావు ఏమి పనికిరావు ఆఖరికి ఒక ఇంజక్షన్ ఇచ్చాడు మనిషి పోయాడు ఎలా జరిగింది ఆ డాక్టర్ని అడిగారు అలాంటి ఇంజక్షన్ ఏమి ఇచ్చారు నన్ను ఏం చేయమంటారంటే చావమంటారా ఏ ముందు పనికి రాలేదు ఈ ఇంజక్షన్ ఇస్తే పనికొస్తుందేమో ఇచ్చారు అది ఎనస్టీషియా ఇస్తారు హార్ట్ పేషెంట్కి హార్ట్ సర్జరీ చేసేప్పుడు ఎనస్టీజియా ఇస్తారు అది ఇచ్చాడు ఇచ్చేట్లేదు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆ విధంగా కంటక విద్య వాడి కంటక విద్యునికి ఇంజక్షన్ అనుకోండి వాడు ప్రాణం పోయింది ప్రాణం పోతే ఫలము పుట్టింది ఏమిటి ఫలము కంటక వేధము వల్ల వచ్చేటువంటి దుఃఖము నివృత్తి అనే ఫలం పుట్టింది ఇప్పుడు ఫలం ఎవరికి వస్తుంది ఎవరు లేడు అక్కడ ఆ ఫలాన్ని పొందవలసిన వాడు ఎవరు లేడు అలాంటి ఫలం ఉంటుందా అలాగే విజ్ఞానమునకు అష్టవిధ చారిత్రాన్ని అభ్యాసం చేయటం వల్ల నిర్వాణము వచ్చేది నిర్వాణము అంటే మోక్షం అని అక్కడ నిర్వాణము అని అంటారు నిర్మాణము నిర్మాణం అంటే మోక్షం వచ్చింది ఈ మోక్షం ఎవరికి ఎవరికంటే ఎవరు లేడుగా ఎవరు లేడు కాబట్టి ఎందుకంటే సర్వం శూన్యం కదా విజ్ఞానం కూడా క్షణి క్షణికమే ఏం లేదు ఉంటాయి కాబట్టి అటువంటి మోక్షము ఫలం ఎలా ఉంటుంది తద్వత్ నిర్వాణే ఈ నిర్వాణము అనే మాట ఎలా వచ్చిందో తెలుసిన నిర్వాణ వాన అంటే బాణ వమయో రభేద వాన బాణము అంటే శల్యము హృదయ శల్యములకు బాణములు పేరు అవన్నీ ఒకే అంటే హృదయంలో ఏ శల్యములు లేకపోవుట ఏ దుఃఖము లేకపోవుట ఏ మోక్షము నిర్వాణము అలా వర్ణించారు మోక్షాన్ని అలా వర్ణించారు ఇప్పుడు మీరు మోక్షం అనగానే అంటే నేను హృదయంలో భయములు దుఃఖములు కామములు శోకములు లేకుండా అని చెప్పారనుకోండి అప్పుడు ఆ మోక్షమును మీరు ఇప్పుడు ఇక్కడ పొందడానికి అవకాశం ఉంటుంది కనీసం you can try for that చాలా కష్టంగా అనిపిస్తే అనిపించవచ్చు కానీ మీరు ట్రై చేయవచ్చు అలా కాకుండా మోక్షం అంటే ఏమిటో తెలిసిన మీరు విమానం ఎక్కి అక్కడికి వైకుంఠానికి వెళ్ళాలి వైకుంఠంలో కాంపౌండ్ వాళ్ళు బయట ఆపుతారు విమానం అక్కడ విమానం లేడాలి కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఒక నిత్య సూర్యుడు కూర్చుని ఉంటాడు వాడు పరిపిస్తుంది ఏడు ఏడు ద్వారాలు తెలుసుకోవాలి ఏ ఒక్క ద్వారం తెలుసుకోకపోయినా మీరు అలాగే వేలముఖం వేసుకుని అక్కడ నిలబడి ఉండాల్సింది ఏడు ద్వారాలు అన్ని కూడా బంగారంతో చేస్తుంటారు కాబట్టి మనకి తెలుసుకోకపోయిన ద్వారము బంగారం అయితే మన మనకి కడుపు నిండుతుందా ಇರೋದು ನಾನು ಬೈಟ್ ಬೆಟ್ಟಿ ತರಾವೆಸ ಸರ್ ಅಂತ ಆ ಆ ಆ ಅದು ತುಂಬಾ ಖರೀದಿ ಸ್ವಲ್ಪ ಏನೋ ಹೇಳ್ತೀನಿ ಹ್ಮ್ಮ್ ಇರೋದು ಕಾಂಪೌಂಡ್ ಅಲ್ಲಿ ಬೈಟ್ ಬೆಟ್ಟೆಸ ಅದು ಒಂದು ಲೋಕದ ಬಾಳು ಆದರೆ ಕಾಂಪೌಂಡ್ ಅಲ್ಲಿ ಪರಿಜಮನು ಪರಿಜಮದನು ಮನವು ಪಕ್ಷಲಾನಕ್ಕೆ ಅಚೂರ್ತೆ ನಾನು ಹೇಳೋದು ಅಲ್ಲಾಹ ಅಲ್ಲಾಹ బంగారు ద్వారా బంగారు ద్వారాలు అయితే ఏమైనట్టండి ఏమవుతుంది బంగారు ద్వారాలు అయితే ఏమవుతుంది అది ఇలాంటి పాయింట్ మనకి ద్వారం తెచ్చుకోవాలి మనం లోపలికి వెళ్ళాలి కానీ అది బంగారు ద్వారము కనుక ఇలా ముడికలు బంగారంతో చేసిన ఉంటాయి ఆ ముడికలు పద్మాకారంగా ఉంటాయి ఎందుకంటే సో అక్కడ లోపలికి వెళ్తారు లోపల పాల సముద్రం ఉంటుంది ఎలా ఉంటుంది పాల సముద్రం మామూలు బీచ్లో ఇసుక ఎలా ఉంటుంది కొంచెం నల్లగా కొంచెం తెల్లగా ఉంటుంది పాల సముద్రంలో ఇసుక ఎలా ఉంటుంది తెల్లగా రజత వాల్క రజత రజత కూడా కాదు హిరణ్య వాల్క బంగారు ఇసుక వెండి ఇసుక బంగారమే ఇసుక రూపంగా ఉంటుంది అది బంగారం వేసుకోవటం ముప్పు ఇసుక తెచ్చుకుంటే మనం నెక్లెస్ కంకణాలు బోర్డు చేయించుకోవచ్చు ఈసారి ఎవరైనా వెళ్ళినప్పుడు ముప్పుడు ఇసుక పట్టుకొచ్చారనుకోండి మనకి అమెరికా వెళ్ళి గోల్డ్ తెచ్చుకున్నట్టుగా ఆ ఇసుకను ఖరీదు చేసుకుని మనం నెక్లెస్ చేయించుకోవచ్చు దేవుడితో ఆ ఇసుక ఆ ఇసుక అంటే ఇప్పుడు ఇదంతా ఇది మోక్షం ఇలా ఉంటుంది అని చెప్పారనుకోండి అది ఎలా ఉంటుంది ఏదో కథ చెప్పినట్టు తప్ప ఎంత తేడా ఉంటుందో థియాలజీకిను పురాణానికి సో ఇది ఇక్కడ నిర్వాణము అంటే బౌద్ధులకి మోక్షాన్ని వాళ్ళు నిర్వాణము అని చెప్పడం చాలా మంచి మాట బ్రహ్మ నిర్వాణం ఇచ్చతి భగవద్గీతలో కూడా నిర్వాణ శబ్దం వస్తుంది కాబట్టి బౌద్ధుడు బుద్ధుడు నిర్వాణాన్ని చెప్పాడు బుద్ధుడు ఏమన్నాడంటే మీ అందరిలో కూడా బుద్ధుడు ఉన్నాడు బుద్ధుడు అన్నది మనిషి పేరు కాదు కదా నన్ను బుద్ధుడని ఎందుకన్నారంటే నాకు సత్యం తెలిసింది కాబట్టి బుద్ధుడని నాకు మీరు తెలుసుకుంటే మీరు కూడా బుద్ధుడే మీరు తెలుసుకోవచ్చు కూడా ఎందుకంటే మీ అందరిలో తెలుసుకునే శక్తి ఉన్నది అంటే అర్థం ఏంటనమాట మీ అందరిలో బుద్ధుడు ఉన్నాడు సెయింట్ పౌరుడు కూడా ఇలాగే చెప్పాడు very the Christ in every human heart అన్నాడు అక్కడ క్రైస్ట్ అంటే ఇక్కడ బుద్ధుడు అన్నదే అక్కడ క్రైస్ట్ అంటే మనం ఏమంటాం బచ్చా బచ్చా రాము హై అని మనం అంటాం మనం రాము అంటాం అయితే కృష్ణుడు ఏమంటాడు అందరి హృదయంలో నేను ఆత్మరూపంగా ఉన్నాను నిర్వాణము అయితే ఇప్పుడు ఆ నిర్మాణము సర్వ నిర్మాణమే అంటే అన్ని దుఃఖములు పోయాయి తద్వత్ సర్వ నిర్మాణమే ఇప్పుడు ముందు గుచ్చుకున్న వాడి దుఃఖము పోయినట్టుగా అన్ని దుఃఖములు పోయే అదే మోక్షము అసతిచ ఫలాశ్రయే ఆ మోక్షము ఎవరికి చెందుతుంది అంటే ఎవరు లేదట అప్పుడు పురుషార్థ కల్పన వ్యర్థైవా అటువంటి మోక్ష పురుషార్థమును కల్పించుట వ్యర్థము దానివల్ల ఉపయోగమే ఉంటుంది చూడండి ఇక్కడ తెలుగులో ఏమన్నా ఇంకే కాకుండా అంటే బంధ కల్పన మాత్రమే కాకుండా బంధాన్ని కల్పించారు అంత మాత్రమే కాదు ఇంకా ఇంకా ఏమిటంటే విజ్ఞానవాదులు ఆ విజ్ఞానమునకు నిర్వాణమైన పురుషార్థమును కల్పిస్తున్నారు ఆ కల్పన ఎందు కూడా నిర్వాణమనే ఫలమునకు ఆశ్చర్యమే లేకుండా ఎందుకంటే ముళ్ళు గుర్చుకున్న వారికి ముళ్ళు గుర్చుకొనుట వలన కలిగిన దుఃఖము తొలగుట ఫలము తెలుగులో మాట్లాడేప్పుడు ముందు గుచ్చుకుంది అంటారు రాసేప్పుడు గుచ్చుకుంది అని రాయకూడదు రేఖ ఉంటుంది గుచ్చుకున్నాము అన్ని పదాలు అది కట్టెను అని తెలుగులో మామూలుగా అంటాం కానీ రాసేప్పుడు కట్టెను అనుకోవడం కట్టెను దాని ముందు కాకి గాచేసి చేసి తపాలకు గసడ దపాలకు సూత్రం ఉంది కచెల తపాలకు గజడ దమ్మలు అవి అగు అంటే అగుదు అది కాబదులు కాబట్టి గ్రెక్కేమో అని చెప్పాలి అలాగనమాట అది గురుచుకున్నాను అదే అర్థం కాబట్టి ముళ్ళు గురుచుకున్న వారికి ముళ్ళు గురుచుకున్నట వలన కలిగిన దుఃఖము తొలగుట భావము ఓకే అంతేగాని ముళ్ళు గుర్చుకున్న వ్యక్తి మరణించినప్పుడు ఆ దుఃఖము తొలగుట అనే ఫలమునకు ఆశ్రయము అంటే ఫలమును పొందువాడు లేకుండేము అదేవిధంగా సర్వము ఉపశమించగా ఉపశమమే నిర్మాణం ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ గుర్తు చేస్తా ప్రాపంచిక విషయములన్నిటినీ విస్మరించి అనాత్మలన్నిటినీ విస్మరించి ఇప్పుడు బౌద్ధ విజ్ఞానవాదంలో ఏముంటుందో చూసినా అప్పుడు ఏమవుతుందో చూసినా ఏమి ఉండదు ఎందుకంటే విజ్ఞేయము లేకుండా విజ్ఞానం ఉండదు తెలుసుకునేది లేకుండానే తెలుసుకునేది తెలియబడేది లేకుండా తెలుసుకునేది ఉండదు కాబట్టి విజ్ఞానం శూన్యం అయిపోయింది ఉపశమనం చేసేది ఇంక ఇప్పుడు శూన్యం ఉంటుంది ఉండదు ఆ శూన్యానికి మోక్ష ఫలం అలాగేనా మరి అలాగా అనాత్మలన్నిటిని విస్మరించి మీరు శుద్ధ ఆత్మస్వరూపులై ఉండు అది మోక్షము కాబట్టి మోక్షానికి ఆశ్రయం ఉండాలి ఆశ్రయం లేని మోక్షము మోక్షం ఎలా ఉంటుంది సో అదేవిధంగా సర్వము ఉపశమించగా ఫలమునకు ఆశ్రయము పురుషుడే లేకుండా పోయినప్పుడు పురుషార్థమును కల్పించుట వ్యర్థమే ఎగును పురుషార్థము అంటే పురుషునిచే కోరబడేది అనే పదములోని పురుష శబ్దముచే బోధించబడే వస్తువు విజ్ఞాన రూపముగు ఆత్మ ఆ ఆత్మ కొరకైన ఫలముగా పురుషార్థము కల్పించబడుతోంది ఇప్పుడు మోక్షము ఎవరికి నిర్మాణము ఎవరికి క్షణిక విజ్ఞానకుడైన జీవునకు నిర్మాణము ఏమండి ఇప్పుడు తీరా నిర్మాణం వచ్చేప్పటికీ ఆ క్షణిక విజ్ఞానమే ఉండదు అది ఉపశమించేసింది కదా ఇంకో ఉండదు ఇంకెవరికి మోక్షం కాబట్టి పురుష శబ్దము చే బోధింపబడే విజ్ఞాన రూపంలో ఆత్మ లేకుండా పోతుంది ఆత్మ కొరకైన ఫలముగా పురుషార్థము కల్పించబడుతోంది అంటే ఆ పురుషుడే నశిస్తే పురుషార్థము అనగా అది ఎవని అర్థము అర్థం అంటే ఫలము అని చెప్పగలదు అని తెలుగులో అదే సంస్కృతంలో అంటున్నారు ఎస్య పురుష శబ్దవాచ్య సత్వస్య ఆత్మన విజ్ఞానస్య అర్థ పరికల్ప్యతే కొరకు అర్థము కల్పించబడింది అర్థము అంటే ఫలము ఎవడది ఎవరి కొరకు కల్పించారంటే ఎవడు అయితే పురుష అని పేరు పురుష శబ్దం ఆశ్చర్య పురుష అనే శబ్దం చేత నిర్దేశింపబడేవాడు వాడెవడు ఆత్మన వాడు వాడినే మనం ఆత్మ అంటాం సత్వస్య వాడు సద్రూపుడు సద్రూపుడైన ఆత్మ వాడే విజ్ఞాన స్వరూపుడు కూడా చిద్రూపుడు కూడా అటువంటి పురుషుణ్ణి లేకుండా మీరు మోక్షాన్ని చెప్పడం తస్య పునఃపురుషస్య లేని వాడే ఆ పురుషుడు లేకుండా పోతాడు ఆ పురుషుడే ఉండడు ఇంకా శూన్యం మిగులుతుంది కస్య అర్థ పురుషార్థ ఎవడి ఎవడికి అర్థం ఉంది ఎవరి అర్థం అది పురుషార్థం అనే మాటకి అర్థం లేదు ఈ పురుషార్థం అనే మాట బౌద్ధులు కూడా వాడతారు నిర్వాణము పురుషార్థము అంటారు అదే పురుషార్థం పురుషార్థం అంటాం పురుషుణ్ణే ఒప్పుకోకపోయిన తర్వాత ఇంకా ఈ పురుషార్థము ఎత్తిది అని కొట్టి పాటిస్తున్నారు నిష్ఠపునస్తనేకాత్మదర్శి విజ్ఞానం వ్యతిరిక్త ఆత్మ ఇంకొక చిన్న మీమాంస చేస్తే ఈ విజ్ఞానవాదము పూర్తవుతుంది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తాము కాబట్టి ఈ పని నేను సోమవారం క్లాస్లో ఫినిష్ చేద్దాము ఇంకా ఆలస్యంగా మొదలుపెట్టాను కాబట్టి కొంచెం ఎక్కువసేపు చెప్పాను అలాగని మరీ ఎక్కువసేపు చెప్పడం కూడా న్యాయం కాదు ఒక్కరితో టాపికాన్ని విల్ కంటిన్యూ ఆన్ మండే ఓం పూర్ణమద పూర్ణమిదం